పన్నెండవ అధ్యాయము ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించెను ఎట్లనగా ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గొత్తకిచ్చి దేశాంతరము పోయెను పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాని పట్టుకుని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి మరలాతుడు మరియొక దాసుని వారి అద్దకు పంపగా వారు వాని తల గాయము చేసి అవమానపరచిరి అతడు మరియొకని పంపగా వానిని చంపిరి అతడింకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి కొందరిని చంపిరి ఇంకనూ అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను గనుక వారు తన కుమారుని సన్మానించెదరనుకొని తొదకు వారి యొద్దకు అతనిని పంపెను అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతను చంపుదము రండి అప్పుడు స్వాస్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకుని చంపి ద్రాక్షతోట వెలుపల పారవేసిరి కావున ఆ ద్రాక్షతోట యజమానుడేమి చేయును అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్షతోట ఇచ్చును గదా మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువు వలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదువలేదా అని అడుగగా తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పినని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయులను హీరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడవు నీవు ఎవనిని లక్ష్యపెట్టని వాడవని మేమెరుగుదుము నీవు మోమోటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా ఇచ్చెదమా ఇయ్యకుందుమా అని అడిగిరి ఆయన వారి వేషధారణను ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు ఒక ధ్యానారము నా ఎద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను వారు తెచ్చిరి ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని అడుగగా వారు కైసరివి అనిరి అందుకు యేసు కైసరివి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి పునరుత్నము లేదని చెప్పడి సద్దూకయ్యులు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగు చేయవలనని మోషే మాకు రాసి ఇచ్చెను ఏడుగురు సహోదరులుండిరి మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకుని సంతానము లేక చనిపోయెను గనుక రెండవవాడు ఆమెను పెండ్లి చేసుకునెను వాడును సంతానము లేక చనిపోయెను అటువలనే మూడవ వాడును చనిపోయెను ఇట్లు ఏడుగురును సంతానము లేకయే చనిపోయిరి అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను పునరుద్ధానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును ఆమె ఆ ఏడుగురికిని భార్య ఆయను గదా అని అడిగిరి అందుకు యేసు మీరు